इदानीम् सर्वकर्मफलत्यागम् स्तौति श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागत्यागाच्छान्तिरनन्तरम् श्रेयो हि प्रशस्यतरम् ज्ञानम् कस्मात् अविवेकपूर्वकादभ्यासात् तस्मादपि ज्ञानात् ज्ञानपूर्वकम् ध्यानम् विशिष्यते ज्ञानवतो ध्यानादपि कर्मफलत्यागो विशिष्यते इति अनुसज्यते एवम् कर्मफलत्यागात् पूर्वविशेषणवतः शान्तिः उपशमः सहेतुकस्य संसारस्य अनन्तरमेव स्यात् न तु कालान्तरमपेक्षते अज्ञस्य कर्मणि प्रवृत्तस्य पूर्वोपदिष्टोपायानुष्ठानाशक्तौ सर्वकर्मणाम् फलत्यागः श्रेयःसाधनमुपदिष्टम् न प्रथमम् एव अतश्च श्रेयो हि ज्ञानमभ्यासात् इति उत्तरोत्तरविशिष्टत्वोपदेशेन सर्वकर्मफलत्यागः स्तूयते सम्पन्नसाधनानुष्ठानशक्तौ अनुष्ठेयत्वेन श्रुतत्वात् కేన సాధర్మ్యేణ స్తుతి యదా సర్వే ప్రముచ్యంతే కఠోపనిషత్ షట్ చతుర్దశ ఇది సర్వకామప్రహాణాత్ అమృతత్వం ఉక్తం తత్ప్రసిద్ధం కామాశ్చ సర్వే సర్వకర్మణాం ఫలాని తత్త్యాగే చ విదుషో జ్ఞాననిష్టస్య అనంతరా ఏవ శాంతిః ఇతి సర్వకామత్యాగసామాన్యం అజ్ఞకర్మఫలత్యాగస్యాస్తీతి తత్సామాన్యాత్ సర్వకర్మఫలత్యాగస్తుతి ఇయం ప్రరోచనార్థా యథా అగస్త్యేన బ్రాహ్మణేన సముద్ర పీత ఇతి ఇదానీంతనాపి బ్రాహ్మణ బ్రాహ్మణత్వసామాన్యాత్ స్తూయంతే ఏం కర్మఫలత్యాగాత్ కర్మయోగస్య శ్రేయస్సాధనత్వం అభిహితం